యయా స్వప్నం భయం శోకం విషాదం మదమే చ న విముంచతి దుర్మేధా ధృతిः సా యయా స్వప్నం నిద్రా భయం త్రాసం శోకం విషాదం అవసాదం విషణత మదం విషయసేవాం ఆత్మనో బహుమన్యమానో మత్త ఇవ మదం ఏవచ మనసి నిత్యం ఏవ కర్తవ్యరూపతయా కుర్వన్ న విముంచతి ధారయత్యేవ దుర్మేధాః కుత్సితమేధా పురుషో యః తస్య ధృతిః యా సా తామసీమత